رب إني دعوت قومي ليلا ونهارا فلم يزدهم دعائي إلا فرارا وإني كلما دعوتهم لتغفر لهم جعلوا أصابعهم في آذانهم واستغشوا ثيابهم ۖ واستغشوا ثيابهم وأصروا واستكبروا استكبارا ثم إني دعوتهم جهارا ثم إني أعلنت لهم وأسررت لهم إسرارا فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا ألم تروا كيف خلق الله سبع سماوات طباقا وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا والله أنبتكم من الأرض نباتا ثم يعيدكم فيها ويخرجكم إخراجا والله جعل لكم الأرض بساطا لتسلكوا منها سبلا فجاجا అతను ఇలా విన్నవించుకున్నాడు ప్రభూ నేను నా జాతి ప్రజలను రేయింబవళ్ళూ పిలిచాను కాని నా పిలుపు వారి పరుగునే పెంచింది నేను వారిని నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా వారు చెవులలో వ్రేళ్లు దూర్చుకునేవారు తమ వస్త్రాలతో ముఖాలను కప్పుకునేవారు మొండి వైఖరి అవలంబించారు మరియు అహంభావం ప్రదర్శించారు అయినా నేను వారిని ఎలుగెత్తి పిలిచి సందేశం అందజేశాను ఇంకా నేను బహిరంగంగా కూడా వారిలో ప్రచారం చేశాను రహస్యంగా కూడా వారికి నచ్చజెప్పాను నేను ఇలా అన్నాను మీరు మీ ప్రభువును క్షమించమని వేడుకోండి నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమావంతుడు ఆయన మీపై ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపిస్తాడు మీకు సిరి సంపదలను సంతానాన్ని ప్రసాదిస్తాడు మీ కొరకు తోటలను సృష్టిస్తాడు మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు మీకేమైంది అల్లాకై మీరు ఎలాంటి గౌరవాన్ని ఎందుకు ఆశించరు వాస్తవానికి ఆయన మిమ్మల్ని విభిన్న రీతులలో సృజించాడు అల్లా ఏ విధంగా ఏడు ఆకాశాలను ఒకదానిపైనొకటి సృష్టించాడో వాటిలో చంద్రుణ్ణి కాంతిగాను సూర్యుణ్ణి దీపంగాను చేశాడో మీరు చూడటం లేదా అల్లాహ్ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు మళ్లీ దాని నుండే ఎకాయకి మిమ్మల్ని బయటకు తీసి నిలబడతాడు అల్లాహ్ మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు మీరు దానిపై ఉన్న విశాలమైన మార్గాలలో నడవటానికి వీలు కల్పించాడు قال نوح رب إنهم عصوني واتبعوا من لم يزده ماله وولده إلا خسارا ومكروا مكرا كبارا وقالوا لا تذرن آلهتكم ولا تذرن ودا ولا سواعا ولا يغوث ويعوق ونسرا وقد أضلوا كثيرا ولا تزد الظالمين إلا ضلالا ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు ప్రభూ వారు నా మాటను కొట్టిపారేశారు సంపదను సంతానాన్ని పొంది మరింత నష్టానికే గురి అయిన వారిని అనుసరించారు వారు పెద్ద పెద్ద కుట్రలను పన్నారు వారు మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంతమాత్రం విడిచిపెట్టకండి వద్దా సువాలను విడిచిపెట్టకండి యగూసును యవూహును నసర్ను కూడా విడనాడకండి అని అన్నారు వీరు చాలా మందిని మార్గచ్యుతులుగా చేశారు నీవు కూడా ఈ దుర్మార్గులకు మార్గచ్యుతిలో తప్ప మరెందులోనూ వృద్ధిని ఇయ్యకు مما خطيئاتهم أغرقوا فأدخلوا نارا فلم يجدوا لهم من دون الله أنصارا وقال نوح رب لا تذر على الأرض من الكافرين ديارا إنك إن تذرهم يضلوا عبادك ولا يلدوا إلا فاجرا كفارا رب اغفر لي ولوالدي ولمن دخل بيتي مؤمنا وللمؤمنين والمؤمنات ولا تزد الظالمين إلا تبارا వారు తమ పాపాల మూలంగానే ముంచబడ్డారు నరకాగ్నిలోకి తోసివేయబడ్డారు ఆ తరువాత వారు అల్లా నుండి తమను రక్షించే సహాయకుడెవణ్ణి పొందలేకపోయారు ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు ప్రభూ భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదలిపట్టకు ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను అపమార్గం పట్టిస్తారు వారి సంతతిలో ఎవడు పుట్టినా పరమ పాపిగా కరుడు కట్టిన అవిశ్వాసిగా మాత్రమే రూపొందుతాడు ప్రభూ నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసిగా నా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని విశ్వాసులైన పురుషులు స్త్రీలు అందరినీ క్షమించు దుర్మార్గులకు వినాశాన్ని తప్ప మరి దేనిని అధికం చెయ్యకు